భక్తి సంస్కారం చేసి కబంధుని యొక్క ఉపదేశం చేత ఋషముఖములకు వచ్చి సుగ్రీవులతో సఖ్యం చేసి వారిని సంహరించి సుగ్రీవులకు ఆదర రాజ్యములంతా గట్టి పెట్టగా సుగ్రీవాజ్ఞ చేత వానరులు అనేక వేల మంది సీతామహాదేవిని వెతకటానికి నాలుగు దిక్కులకు పోయి ఉన్నారు అందులో అంగదుడు జంబోతుడు పనసుడు తారుడు రంభుడు నేను మొదలైన అనేక మందిని దగ్గర తీరములకు వచ్చి ఈ సముద్రమును దాటి లంకలో ప్రవేశించి ఈ వృక్షం మీద నుండి చూస్తూ ఉన్నాను సుమా అట్టి సీతామహాదేవి ఎక్కడ గోచరించును అంటున్నాడట ఆ చరిత్ర అంటున్నాడట పైన ఉండి హృదయము పుట్టినటువంటి యొక్క భ్రమాణ్యమా పుత్రులు అగుదును కాను కేవల గుణములన్నీ కూడా శ్లాఘించుతూ భక్తియుక్తుడై ఈ గో ప్లవగేస్తున్నాడే గోచరుస్తూ గోచరించుతున్నాడు ఇది హేతు హేతు మనస్సున ఎప్పుడు రాముని యొక్క పొందే కోరుతున్నాను గాని రెండవది కోరుడలేదు తెలుగులనెప్పుడు బా సంబోధి చంద్రుని నాదంబు సంస్కరించు ఆ పలుకలు ఎప్పుడు పలికినప్పటికీ ఆ భాను సంబోధి చంద్రుడైన నాపుని యొక్క నామమే ఉచ్చరించుతున్నాను కానీ రెండవది లేదు కన్నులనెప్పుడు కాకొస్తగలకుని సుందర రూపముతో ఉన్నతలకు ఆ కళ్ళుల ఎప్పుడు కాకొస్తగలకుడైన రాముని రూపమే చూడ తలంచి ఉన్నాను నేను వీరులనెప్పుడు నీల సంపతుడైనటువంటి మండళ కథలు వినదలంటూ ఆ చెవులతో ఆ రాబుని ఎక్కటి ఎకథలు వినబడినది తలంచి ఉన్నాను గాని ఇంకోటి తలంచడు లేదు అన్యమేమి ఎరుంగక ఎనవరతము తప్తమగ్గన చెత్తనైతనదు నాకు కంతని శుభస్వరూపంబు గానబడక భయట కథ రూపమేల చూపెట్టనక ఏమి ఇంద్రమైనదేమి ఏకరాముని ఎందే మనస్సు లగ్నము చేసి ఇతర ప్రపంచము ఎరుగుకున్నటువంటి నాకు ఆ రాముని యొక్క దివ్య మంగళ విగ్రహమున్నది అది గోచరించక భయంకరమైన ఈ కోతి రూపమేల గోచరించినది పాలక పాలక భక్త దేవతలకు నమస్కరించి పాలకు బ్రహ్మదేవులకు నమస్కరించినటువంటిది ఓ దేవతలారాయి గోచరించి బలుకుతున్నటువంటి యొక్క వానరుడున్నాడే నా ప్రాణనాథుడైన రామునికి